కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖ్య ఉయ్యాలో కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖ్య ఉయ్యాలో ఏమి కలగంటివే ఉయ్యాలో యేషోదారాల ఉయ్యాలో ఏమి కలగంటివే ఉయ్యాలో యేషోదారాల ఉయ్యాలో నిత్యము కలగంటి ఉయ్యాలో లూకుంటి ఉయ్యాలో నిత్యము కలగంటి ఉయ్యాలో నిజమేలుకుంటి ఉయ్యాలో సత్యం ముక్కలగంటి ఉయ్యాలో కుంటి ఉయ్యాలో సత్యం ముక్కలగంటి ఉయ్యాలో జగమేలుకుంటి ఉయ్యాలో నారాయణులు ఉయ్యాలో నేగన్న కళలు ఉయ్యాలో నారాయణులు ఉయ్యాలో నేగన్న కాలలు ఉయ్యాలో పార్వతి పరమేశులు ఉయ్యాలో నేగన్న కాలలు ఉయ్యాలో పార్వతి పరమేశులు ఉయ్యాలో నేగన్న కాలలు ఉయ్యాలో ముకుట్ల ముదు పసుపు ఉయ్యాలో నేగన్న కాలలు ఉయ్యాలో పందిట్లో పసుపు ముయ్యాలో నేగన్న కలలు ముయ్యాలో పందిట్లో పచ్చి పసుపు ముయ్యాలో నేగన్న కాలలు ముయ్యాలో పందిట్లో పచ్చి పసుపు ముయ్యాలో నేగన్న కాలలు ముయ్యాలో అరటి పండ్ల తోట ముయ్యాలో నేగన్న కాలలు ముయ్యాలో అరటి పండ్ల తోట ముయ్యాలో నేగన్న కాలలు ముయ్యాలో జామ పండ్ల తోట ముయ్యాలో నేగన్న కాలలు ముయ్యాలో ఉయ్యాలో ముత్యాలు ఉయ్యాలో నేగన్న కాలలు ఉయ్యాలో ఉచ్చండి ముత్యాలు ఉయ్యాలో నేగన్న కాలలు ఉయ్యాలో ఉచ్చన్ని పగడాలు కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖియ ఉయ్యాలో కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖియ ఉయ్యాలో ఏమి కలగంటి వే ఉయ్యాలో యశోదారాల ఉయ్యాలో ఏమి కలగంటి వే ఉయ్యాలో యశోదారాల ఉయ్యాలో నిత్యము కలగంటి ఉయ్యాలో లోకుంటి ఉయ్యాలో నిత్యము కలగంటి ఉయ్యాలో లోకుంటి ఉయ్యాలో సత్యము కలగంటి ఉయ్యాలో లోకుంటి ఉయ్యాలో ఊగదంటి ఉయ్యాలో జగమేలుకుండి ఉయ్యాలో ఆది నారాయణులు ఉయ్యాలో మా అత్త మామలు ఉయ్యాలో ఆది నారాయణులు ఉయ్యాలో మా అత్త మామలు ఉయ్యాలో పార్వతి పరమేశులు ఉయ్యాలో మా తల్లిదండ్రులు ఉయ్యాలో పార్వతి పరమేశులు ఉయ్యాలో మా తల్లిదండ్రులు ఉయ్యాలో ఆది నారాయణులు పరమేశులు యాలో మా తల్లిదండ్రులు ఉయ్యాలో పార్వతి పరమేశులు యాలో మా తల్లిదండ్రులు ఉయ్యాలో ముకుట్ల ముద పసుపు ఉయ్యాలో ముత్తైదు వాతనము ఉయ్యాలో ముకుట్ల ముద పసుపు ఉయ్యాలో ముత్తైదు వాతనము ఉయ్యాలో అందిట్లో పచ్చి పసుపు ఉయ్యాలో తాతనము ఉయ్యాలో అందిట్లో పచ్చి పసుపు ఉయ్యాలో తాతనము ఉయ్యాలో అరటి పండ్ల తోట ఉయ్యాలో అత్తగా పండ్ల తోట ఉయ్యాలో అత్తగారి ఇల్లు ఉయ్యాలో జామ పండ్ల తోట ఉయ్యాలో తల్లి గారి ఇల్లు ఉయ్యాలో జామ పండ్ల తోట ఉయ్యాలో తల్లి గారి ఇల్లు ఉయ్యాలో నిమ్మ పండ్ల తోట ఉయ్యాలో అమ్మమ్మ గారి ఇల్లు ఉయ్యాలో నిమ్మ పండ్ల తోట ఉయ్యాలో అమ్మమ్మ గారి ఇల్లు ఉయ్యాలో అరుగు మీద అద్దాలు ఉయ్యాలో మా అన్న తమ్ముళ్ళు ఉయ్యాలో అరుగు మీద అద్దాలు ఉయ్యాలో మీద పిల్లలు ఉయ్యాలో మా అక్క జల్లెళ్ళు ఉయ్యాలో మీద మీద పిల్లలు ఉయ్యాలో మా అక్క జల్లెళ్ళు ఉయ్యాలో చన్ని ముత్యాలు ఉయ్యాలో కొడుకులు కోడళ్ళు ఉయ్యాలో చన్ని ముత్యాలు ఉయ్యాలో కొడుకులు కోడళ్ళు ఉయ్యాలో చన్ని పగడాలు ఉయ్యాలో మంచాన ఉయ్యాలో కలగంటినే సఖ్య ఉయ్యాలో కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖ్య ఉయ్యాలో కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖ్య ఉయ్యాలో కలగంటి మంచాన ఉయ్యాలో కలగంటినే సఖ్య ఉయ్యాలో